ो यच्छन्दसा विश्वरूपः छन्दोभ्योऽध्यमृत आत्सं बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो शरीरं मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमा Obrigado, Zé João. Você é తన్మే బహువారం వయం అనుభవామహ బహువక్తుం వయం ఇచ్చామహ యదా తదా కిమపి కదాచిత్ వక్తుం న శక్నుమః కారణం విలక్షణ అనుభవ విశేషస్తత్ర కారణం భవతి సంస్కృతస్య నామస్మరణ మాత్రేణ संस्कृत ये गंभीरतया अधीतवन्तः संस्कृत सम्यक् अधीतवन्तः संस्कृतस्य स्वरूपं सम्यक् रूपेण मनसि स्वीकृतवन्तः आनंद तस्य शब्दश्रवणेनैव भाषा वर्तते మదీయం అనుభవం అహం కథయాలి వయం ప్రయాణ ప్రసంగేన ఎత్ర కుత్రాపి గచ్చంతో భవామ యదా యదా కించిత్ కాలానంతరం వ్యక్తిద్వయం తో తూష్ణీం స్థాతుం న శక్నోతి అత కోపి వార్తా ప్రసంగస్తు భవత్యేవ తదనీం भवता किमधीतं किं क्रियते इत्यादि प्रश्नसन्दर्भे यदि कदाचिदपि अहं संस्कृतमधीतवान् इति कथयामि स्म सपदि पुरस्तात् विद्यमानजनः एकवर्षपर्यन्तं वा वर्षद्वयपर्यन्तं वा वर्षचतुष्टयपर्यन्तं वा अष्टमीकक्षापर्यन्तं वा दशमकक्षापर्यन्तं वा ग्राड्युयेषन् पर्यन्तं वा సంస్కృతం సౌభాగ్యాదధీతవాం చేత్ కదా త్రింశత్ చత్వరింశత్ వర్షేభ్య ప్రాక్ స్వకీయ బాల్యావస్థాయాం అధీతవాం చేత్ సౌభాగ్యా నూనం ప్రతిస్పందం యచ్చతి స్మ అహం సంస్కృతం అష్టమకక్షాపర్యంతం సంస్కృతమధీత అష్టమకక్షాపర్యంతం సంస్కృతమధీతవానితి కిమపి క్రెడిట్ భవతి వా अथवा दशमकक्षापर्यन्तं संस्कृतम् अधीतवान् इति कथनं किमपि स्वस्य यशसः कारणभूतं भवति वा ये परन्तु वदति सुनिश्चित्य वदति अथवा किमपि नास्ति चेत् अहं संस्कृतभारतीशिबिरे गत्वा दशदिनसंस्कृतम् एकशिबिरार्थं गतवान् इति वा वदति यदि गतवांश्चेत् यदि नैव गतवान् अन्या कथा సారం దర్శయతి తూష్ణీం తిష్టతి ఏమేవ ద్వౌ ఫిజిక్స్ ప్రొఫెసర్స్ అథవా అన్య అన్య విషయే యది కదాచిత్ ఏతాదృశ సమ్మేళనం భవతి ద్వావపి సమాన విషయ అధీతవంతౌ స్యాతాం తర్హి కించిత్ తద్విషయక ప్రసంగం కుర్వంతి పరంతు ఏవం అహం గ్రాడ్యుయేట్ ఇత్యుక్తే అహమపి గ్రాడ్యుయేట్ ఇది నాకు అధీతి अथवा अहं बि एस् सि सैन्स् ग्राजुवेट् इत्युक्ते अहमपि सैन्स् अधीतवान् इति न कथयति हा कदाचित् सौभाग्यात् उभावपि एकस्मिन् विषये अतीव विशिष्टज्ञानवन्तौ भवतः तर्हि तदीयं ज्ञानस्य विनिमयं कुर्वन्तु किमर्थम् तेलुगु इति कथयामः तेलुगु पठितवान् अथवा हिन्दी इति कथ- हिन्दी पठितवान् बाल्ये इत्यादि इत्यादि न कथयन्ति ಕಾರಣಂ ಕಿಂ కాచిత ರುಚಿರು వర్తతే కిమపి అనుభవంతి వక్తుం న శక్నువంతి సర్వం అనుభూతం వయం వక్తుం న శక్నుమ యద్యద్వయం అనుభవామః తత్ సర్వం ముఖేన వక్తుం న శక్నుమ సర్వమితి చింతయామహ భాషాయాం ఏకస్య పదా అనుభవస్య కథనం బహు దుష్కరం వయం బహు క్లేశం తదేవానుభూతవంతః యత్ భాషాయా सीमा वर्त भाषा अस्मद् मनसि यद्यदस्ति सर्वं प्रकाशयितुं सक्षमा नास्ति तस्याः अपि सीमाः सन्ति किञ्चित् प्रकटयति किञ्चित् बोधयति किञ्चित् दूरं तस्य साहाय्येन वयं गन्तुं शक्नु शक्नुमः तावद्दूरं किमर्थं गुडो मधुरः क्षीरं मधुरं మధు మధురం అత్ర కస్యాపి సంశయో వా విప్రతిపత్తిర్వా నాస్తి తథాపి త్రిషు ఏతేషు ద్రవ్యేషు పారస్పరిక భేదం వచనేన కథయతు ఇత్యుక్తే శతవారం ద్విశతవారం మధురం మధురమిత్యేవ కథయతి గుణస్య మాధుర్యాపేక్షయా మధున మాధుర్యే కిం వైశిష్ట్యం మధున మాధుర్యాపేక్షయా అన్యత్ర పయసి మాధుర్యస్య కిం వైలక్షణ్యం ఇత్యత్ర వయం విశిష్య తత్తు వాచా ప్రపంచయితుం న శక్నుమః పరంతు బాలకోపి అనుభవతి శక్నోతి బాలకోపి మాతా యదా గుణం దదాతి నా మహ్యం గుణం నాపేక్షతే మధు దదాతి ఉభయం మధురమేవ తథాపి లఘు బాలకోపి జానాతి భేదం ఏమంచ లఘు బాలకోపి యద్భేదం జానాతి తస్యైవ तस्यैव वाक् प्रपञ्चयितुं न शक्नोति चेत् तर्हि अनम् इतः परं वेदान्तादिषु ब्रह्मादीनां ब्रह्मस्वरूपनिरूपणं नाम ब्रह्मानन्दस्य स्वरूपस्य निरूपणं नाम कथं कर्तुं शक्यते कथं वर्णयितुं शक्यते अतः वाचां सीमितता अस्ति अतः संस्कृतस्य स्पर्शमात्रेण संस्कृतस्य परिचयमात्रेण कश्चन काचित् रुचिः अनुभूयते सर्वेषां समानतया अस्ति यत् अधिकाधिकं तत्र व्यवसायं कुर्मः रुचिः अधिकाधिकं वर्धते एवम् आद्यन्तं संस्कृते जीवामः विलक्षण अनुभव तत्र सञ्जायते अतः संस्कृतस्य प्रथमदिनादपि आरभ्य यावदधिकं సంస్కృతేన వయం సంగతా భవామ తావదధికం అస్మాన్ ప్రేరయితు అస్మాకం మనసి విలక్షణమేకం ఆనందం జనయితు అస్మాకం మనసి సుఖ విశేషం సంతోష విశేషం జనయితు సామర్థ్యం సంస్కృత భాషాయా వర్తతే కథం తత్ సామర్థ్యం కిం రూపం ఏతద్ వక్తుం న శక్నుమः పరంతు అస్తి ఇది ఏతేన సిద్ధ్యతి యత్ ఈషన్మాత్ర సంస్కృత పరిచయవానపి పురుష యదా పురుషాంతరం పశ్యతి సంస్కృతజ్ఞం నూనం కథయతి మమాపి సంస్కృత పరిచయో వర్తది సపది కథయతి ఇదానీ కిమపి నస్మరామి ఇదానీ కిమపి నజానామి ఇత్యపి కథయతి తర్హి స్మరణం కిమర్థం సంతోష ఆనంద అత వయం ఆనందం సంతోషం ఏకాం విలక్షణాం తృప్తిం సర్వత్ర అన్విష్యామా सा भवति संस्कृतभाषाध्ययनमात्रेण संस्कृतं कदाचित् एकस्मिन् समये अर्थकरी अभी विद्या आसीत् ये समये प्राय प्रायः पञ्चसहस्राधिकवर्ष इतिहासे अनुस्यूततया कला ज्ञान व्यवहार भवतु भवतु కోర్ట్ వ్యవహారం నామ కోర్ట్ ల్యాండ్ జ్యూడిస్ జ్యూరిస్ జ్యూరిస్ప్రుడెన్స్ ఇది వ్యవహార శబ్దేన వచ్చేది జ్యూరిస్ప్రుడెన్స్ భవతు అథవా రాజనీతి భవతు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ భవతు రసాయనాది శాస్త్రాన్ని భవంతు వైద్యాది చికిత్సా దర్శనాన్ని భవంతు అదృష్ట విషయక దర్శనాన్ని భవంతు తాత్వ విషయక విచారాధికం భవతు సామాన్య जनजीवनप्रक्रियाविषयकं भवतु नाम कथं स्नानं करणीयं कथं भोजनं करणीयं कथं वस्त्रं धर्तव्यम् इत्यादि सामान्यजनजीवनस्य कोर्स् धर्मशास्त्रं भवतु सर्वमपि भारते प्रायः पञ्चसहस्रसंवत्सरात् अपि अतिरिक्तकालात् संस्कृते भवति स्म प्रतिजनं संस्कृतं जानाति स्म प्रतिव्यवहारः ज्ञानं विज्ञानं दृष्टविषयकं सर्वमेतदहं कथितवान् अदृष्टविषयकं तु बहु वर्तते दृष्टञ्च अदृष्टञ्च ज्ञानं भिन्नं भवति दृष्टाः पुरुषार्थाः केचन वर्तन्ते दृष्टपुरुषार्थ पुरुषार्थो नाम कः भोजनं क्रियते चेत् तृप्तिर्भवति शरीरस्य स्वास्थ्यं भवति दृष्टपुरुषार्थः भगवद्भजनं क्रियते चेत् किं भवति अदृष्टपुरुषार्थः అదృష్ట పురుషార్థ కిం భవతి ఇది వక్తుం న శక్యతే నకిమపి దృశ్యతే భజనత పూర్వం యో దేవదత్త భజనానంతరమపి సైదేవ దేవదత్తో భవతి పరంతు భోజనాత్ పూర్వం యో దేవదత్త భోజనానంతరం దేవదత్తే కించిత్ పరిమా దృష్టభేదో వర్తతే పునః ద్వితీయవారం భోజనం యచ్చామశ్చేత్ న ఖాదతి ధావతి महोदय मास्तु मास्तु इदानीमेव अधिकं भुक्तवान् इतः परं खादितुं न शक्नोमि इति ततः धावत्येव अतः दृष्टं प्रयोजनं वर्तते अतः दृष्टम् अदृष्टं ज्ञानं विज्ञानं लोकज्ञानं इहलोकज्ञानं परलोकज्ञानम् अतिलोकज्ञानम् इहलोकः परलोकः अतिलोकः अतिलोको नाम किं लोकस्य कथैव नास्ति ప్రత్యక్షాది సాధనానాం కథైవ నాస్తి ప్రమాణానాం కథైవ నాస్తి సోపి కశ్చన లోకో వర్తతే సత్యలోక ఆనందలోక బ్రహ్మవిషయక విషయక విచార ఏతేషు సర్వేష్వపి భారతదేశేన పంచసహస్ర సంవత్సరాత్మపి అధికకాలీన అస్మాకం ఇతిహాస మహాపురుషాణం చరిత్రాన్ని महापुरुषाण जीवन प्रकार विस्तृत विश्लेषण सांगोपांग विश्लेषण सर्व संस्कृत निहित वर्त अतः संस्कृत यावत्पर्यन्तं तादृश मध्यम आसी तदा राजभाषा संस्कृत आसी यदा राजभाषा संस्कृत भवति यदा ज्ञान भाषा संस्कृत भवति यदा विज्ञानभाषा संस्कृतं भवति तदानीं सा अर्थकरी भाषा अपि आसीत् सौभाग्यवशात् वा दुर्भाग्यवशात् वा न जानीमः अद्य सा स्थितिः संस्कृतस्य नास्ति नास्ति इत्येव वक्तव्यं यतोहि तत् स्थानं भाषान्तरैः आक्रान्तं अस्तु नाम भाषाया प्रयोजन किम् इति कथयामश्चेत् प्रायः सर्वे कथयन्ति कम्युनिकेशन इति कथयन्ति भावविनिमयार्थं भाषा इति कथयन्ति मात्रं वा भाषा नहीं अस्माकं चिंतने भाव विनिमयः अपि अभिप्राय विनिमयोपि भाषायाः प्रयोजनं सत्यम् परंतु तावता संस्कृतविज्ञानिनः अन्य बहु उक्तवंत यत् धर्म सिद्धि धर्म भाषा इति अस्माकं अस्माक सिद्धांत लोके है लोके कस्य अन्यस्याः कस्याः भाषायाः विषये तज्ञाः धर्मसिद्ध्यर्थं भाषा इति न कथयन्ति प्रकटनार्थमिति कथयन्ति पुस्तकलेखनार्थमिति कथयन्ति अथवा सैक्ष शिक्षा माध्यमभूता भाषा भवति इत्यादि इत्याद्येव कथयन्ति धर्मसिद्धिरिति न कथयन्ति भगवान् पतञ्जलिः कथयति साधुशब्दप्रयोगेण धर्मः सिद्ध्यति असाधुशब्दप्रयोगेण अधर्मः पुण्य भाव संबंध भाषाया चेत् संस्कृतस्य वर्तते इति वयम् अनादिकालात् अतः एषा भाषा भावविनिमयार्थमपि भवति धर्मार्थमपि भवति तर्हि संस्कृतभाषा दृष्टप्रयोजनार्थमपि भवति अदृष्टप्रयोजनार्थमपि भवति कदाचित् एतादृशविषमस्थितौ इदानीं किं जातं शैक्षणिकमाध्यमं संस्कृतम् इति प्रायः नास्ति संस्कृताधारित राजतन्त्रं वा अर्थतन्त्रं वा नास्ति तेन सेवादि अवसराः संस्कृतभाषायाम् अतीव विरलाः सत्यम् अङ्गीकर्तव्यं तर्हि जीवनस्य तात्पर्यं सेवा జీవనస్య తాత్పర్యం ఉదరపూరణ మాత్రం భావ వినిమయ మాత్రం భవతి చేత్ సంస్కృతం అధికం అపేక్షత ఇది వక్తుం న పరంతు వయం కేనాపి బహుభిః అన్యైర్విషయైః సంబద్ధా భవామ భావేన సంబంధో వర్తతే అభిమానేన సంబంధో వర్తతే దృష్టిన పుణ్యపాపేన సంబంధో వర్తతే ఈశ్వరేణ సంబంధం వయం కల్పయామ అస్మాకం సంస్కృతి జీవన పద్ధతి తేన వయం సంబద్ధా భవామ అస్మాకం పారివారిక మూల్యాన్ని తై సహ వయం సంబద్ధా భవామ ఏం అస్మాకం సంబంధ నేవలం సేవా నేవలం న కేవలం అర్థ సంపాదనం న వ్యవహార నిర్వహణం एतावन्मात्रम् अस्माकं जीवनमिति किं वयं वक्तुं सिद्धाः स्मः एतावन्मात्रमेव यदि जीवनं भवति तर्हि तत्र सङ्घे तत्र समाजे सभ्यतायाः नाशे एव सिद्धा सभ्यता इत्येव न भवति अतः अन्य इतरविषयसम्बन्धार्थम् अस्माकम् उत्तममार्गदर्शनं कर्तुं संस्कृतभाषा प्रवर्तते अपि च तस्यां भाषायां स्पष्टता अस्ति अस्माकं चिन्तनं सर्वं निहितं वर्तते कदाचित् तत्र विद्यमानं तत्रापि विज्ञानांशाः बहवः सन्ति एत एतावता कालेन अभिवृद्धेन विज्ञानेन संस्कृते प्रतिपादितानां बहूनां वैज्ञानिकतत्त्वानां स्थिरीकरणं जातम् अप अपएव ससद्याद अपहाव सृष्टे सृष्टिकर्तु प्रजापते प्रथमा सृष्टि आपहाव अपहाव अस्माक वेदे उक्त पुराणे उक्त मनुधर्मशास्त्रे उक्त कालिदासेनाप्युक्त या सृष्टि स्रष्टुराद्या एतेषां कालः कः वेद से काल न जानीमः पुराणानां कालः न्यूनातिन्यूनं त्रिसहस्रसंवत्सरेभ्यः प्राक् मनुधर्मशास्त्रमपि न्यूनातिन्यून द्वादश पञ्चदश शतसंवत्सराणां प्राक् द्विस द्विसहस्रवर्षेभ्यः प्राक् मनुधर्मशास्त्रं कालिदासोऽपि प्रायः द्विसहस्रवर्षप्राचीनः तदारभ्य वयं कथयन्तः स्मः सृष्टेः सृष्टि आरंभत अनन्तरं प्रथम जलमेव सर्व सृष्टं वर्तते सर्वमिदं जलमयमासीत् ततः एव इतरेषां तद्भूतानाम् उत्पत्तिर्जाता इति वेदमारभ्य कालिदासपर्यन्तम् इत्युक्ते वर्षसहस्रद्वयपूर्वं वयं चिन्तितवन्तः स्पष्टरूपेण अथवा बहुकालः ఇదానీ విజ్ఞానినాం కా కథ ప్రథమం వా జలమిత్యేవ వా అన్యత్యమపి తే కథయంతి వా విజ్ఞానిన జలమేవ ప్రథమం సృష్టమిత్యేవ కథయంతి ఇత్యుక్తే అస్మత్ కదాచిత్ సంవాదోపి వర్తతే అద్యపర్యంతం సృష్టి ప్రళయాది విషయేషు ఇతరేష్వపి खगोल भूगोलादि सन्दर्भेषु यद्यदुक्तं पञ्चीकरणप्रक्रिया इति काचित् प्रक्रिया वर्तते वेदान्तिनः जानन्ति वेदान्तं ये अधीतवन्तः पञ्चीकरणम् त्रिवृत्करणमित्यपि प्रक्रिया वर्तते नाम प्रथमं सूक्ष्मभूतानां पञ्चानाम् उत्पत्तेः सृष्टेः अनन्तरम् एकैकस्मिन् भू भूतान्तराणामपि सन्निवेशः तरी इत्युक्ते भूत भूत भूतस्य नाम भूतः पिशाचः न भूत नाम एलिमेण्ट्स् पृथिवी पृथिवी जलं वायुः भूत भूतमिति कथयामि यदा भूतप्रेतपिशाचादिषु मनः गच्छति चेत् कठि काठिन्यम् आयाति तन्न यद् नाम पृथिवी जलं वायु अग्नि आकाश पंचभूता खलु पञ्चभूतेषु अर्धांशः स्वांश अर्धांशः फिफ्टी पर्सेंट स्वांश पृथ्वी पृथिव्यंश फिफ्टी पर्सेंट पर्सेण्ट् अन्यम् अर्धांशः इतरेषां चतुर्णां भूतानां वनयित् पोर्षन् योजयित्वा सिद्ध्यति वायोः वनैत् अग्नेः वनैत् जलस्य वनैत् आकाशस्य वनैत् पृथिव्यामस्ति इति पञ्चीकरणम् उपनिष उपनिषत्सु प्रतिपादितं वर्तते किमिदं विज्ञानेन सम्वदति वा विवदति विज्ञानेनापि इदं संवदत्येव अतः అస్మాభి ప్రతిపాదిత పరీక్ష్య ప్రతిపాదిత విజ్ఞానాంశా ఏకేచన అపి అద్యపర్యంతం అభినవ విజ్ఞానేన నా అన్యథాకృత నా నిషిద్ధ నా దోషదర్శనం తత్ర కృతం వర్తతే ఏతత్క్షణపర్యంతం అస్మాభి ఇదం జ్ఞాయతే స్మ కృష్ణ యజుర్వేదే ఏవ ఉల్లేఖో వర్తతే సూర్యో నామ జ్వలన్ కశ్చన పదార్థ ఇది వయం జాని అవి చ గ్రహయో భేదం వయం వేదకాలా జానీమ వేదకాలో నామ అభినవ సైన్స్ మధ్యే గ్రహాణం భేద ఇదమిదానీ సంపన్నా अपि च केवलं सौर यत् स- सौरमण्डलं यदस्ति इदमेकं न अनेकानि सौरमण्डलानि सन्ति इति कृष्णयजुर्वेदे उल्लेखो वर्तते क्वचित् सप्तसूर्याणाम् उल्लेखो वर्तते सूर्याः सप्त सन्ति इति उल्लेखः अस्ति एतावत्पर्यन्तं विज्ञानेन नावगतं कदाचित् कालान्तरे तदपि विज्ञान विज्ञानिनः అన్వేషణం కృత్వా స్థిరీకుర్యు ఏతాదృశ దృష్ట అదృష్ట విషయక విచారా బహవస్ కేవలం తత్ కేవలం విజ్ఞానేన జనజీవనం సమాజస్య జీవనం సంపన్నం భవతి అథవా విజ్ఞానాతిరిక్తమపి కించిత్ అపేక్షతే కేవల విజ్ఞానమాశ్రిత్యం పారస్పరిక మానవీయ సంబంధ సిద్ధ్యంతి పారస్పరిక మానవీయ సంబంధ సిద్ధ్యర్థం కేవలం విజ్ఞాన మాత్రమలం అథవా విజ్ఞానేతరం అపగించిన అపేక్షితం తత్ర మార్గదర్శనం కహ కరిష్యతి తత్ర యోగ్యో మార్గ కహ అయోగ్యశ్చ మార్గ కహ ఇదానీ మానవత మానవజాత్యా అనుభూయమానానాం బహువిధానాం ప్రశ్నానాం మూలభూతాని కారణాన్ని కుత్ర సంతి కిమర్థం వయం ధనమస్తి యానమస్తి సుఖమస్తి వాతావరణస్య సమతౌల్యం వర్తతే సర్వం సాధయితుం శక్నుమః బహి హిమపాతో భవతి అంత సుఖేన వయం ఉపవేష్టుం శక్నుమః ధావితుం శక్నుమః ఏతాదృశస్థితో వయం ప్రకృతిమపి పరాజిత్య వయం స్వకీయ సౌవిధ్యాన్ని కల్పయంత స్మ తరి కిమర్థం కష్టం అనుభవంతి జనా किं जातं केन कारणेन कष्टमनुभवन्ति इदं सर्वं कुत्रापि रहस्यं निहितं वर्तते अतः केवलविज्ञानं एव सर्वस्यापि प्रश्नस्य समाधानं दातुं न प्रभवति बहूनि सन्ति मानवीयजीवनं बहुमुखं वर्तते तत्र दृष्टं बहु ज्ञानविज्ञानमस्ति ఏవమేవ అదృష్టమపి బహుజ్ఞాన విజ్ఞానం వర్తతే దృష్టోపాయార్థం కదాచిత్ సంస్కృతేతర భాషాయాం అస్మాకం ఉపాయా ప్రాప్యంతే తథాపి అదృష్టక్షేత్రే తు సంస్కృతం వినా అన్యాగతి నాస్తి అవి చ ప్రాయ అదృష్ట విషయే ఇతర సంస్కృతేతర క్షేత్రే कुत्रापि ग्रन्थे अस्ति केनाप्युक्तम् इति कारणद्वयेन तत् तथैवेति स्वीकरणीयं भवति प्रायः तथैव अहं नामोल्लेखपूर्वकं न कथयामि परन्तु एवमेव भवन्तः ज्ञातुं प्रभवन्ति इति मन्ये तत्र अस्ति तस्मादेवमेव कुत्रचित् भूमिः సమతలా వర్తతే ఇది ఆసీత్ భూమి సమతలా నాసీత్ అవి తు గోళాకారతయా వర్తతే ఇది కశ్చిత్ విజ్ఞాని అవగతవాన్ దృష్టవాన్ అనుభూతవాన్ పరీక్షితవాన్ సిద్ధాంతీకృతవాన్ తస్య మరణమభవత్ స మారిత కుత అస్మాకం ప్రత్యయ విరుద్ధం कथयति विज्ञानी एष बद् एष बध्यः इति वधः आसीत् वयं जानीमः महापुरुषाः एव मारिताः आसन् कुतः तेषां विश्वासाधारितचिन्तनस्य प्रतिकूलं किमपि उक्तवन्तः ते परन्तु वयं किं कुर्मः जानीमः वेदः किं वदति శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఇది కథ వేద అస్మాకం ప్రమాణభూత గ్రంథ వేదేన కించిత్ వస్తు ప్రతిపాద్యతే వేదేన ప్రతిపాదితం వస్తు ఏమేవ స్వీకరణీయం తత్తథైవ స్వీకరణీయం ఇది వేదో నవదతి వేదేన ప్రతిపాదితం వస్తు స్వకీయ చింతన తర్క బలేన మనుష్య బుద్ధ్యా మంతవ్యమితి వేదయే వదతి శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అనంతరం పునః తత్ర ధ్యానం ఇది వదతి తదనంతరం సాక్షాత్కార ఇది కథయతి నిశ్చయ జ్ఞానం తదనంతరం ఇది కథయతి ఏమంటే అస్మాకం అదృష్ట విషయే కుత్రాపి విశ్వాసాధారిత భావన నాస్తి వయం బ్రహ్మ బ్రహ్మ ఇది కథయామా असत्यं किमपि न वदामः ब्रह्मणः लक्षणं किम् एकवारं विचारे वेदान्तो नाम अनुष्टमेव पण्डितजनाः मादृशाः सोदरपूरणाय अथवा स्वयशसे किमपि किमपि विद्यमानम् अविद्यमानं कथयन्ति स एव खलु वेदान्तः लोके तु एवमेव भवति एवं नास्ति अस्माकं ब्रह्मलक्षणं पश्यन्तु कियत् वर्तते नाम कियद्दूरं अदृष्ट विषयक विचार न तो तु दृष्टार्थविषयकविचारः किञ्चित् अहम् उल्लेखं कृतवान् द्वित्राणां दृष्ट दृष्टेषु विषयेषु दृष्टविज्ञानविषये दृष्टविज्ञानविषये अहम् अधिक अधिकारी नास्मि अतः तत्र बहु न वदामि परंतु इदमेव वदामि अद्यपर्यन्तं वेदेषु पुराणेषु धर्मशास्त्रेषु स्मृतिषु యాని యాని వైజ్ఞానిక తత్వాన్ని ప్రతిపాదితాని తేషాం ఖండనం తు అద్య పర్యంతం అభినవ విజ్ఞానేన నృతం బహుకాల పర్యంతం పర్యావరణ విషయ చింతనం నాసి బహూనాం విజ్ఞాని పరంతు ఆదిత పర్యావరణం కథయతి స్మ प्रकृत्या सह सङ्गतो भूत्वा एव सर्वं करणीयमिति कथयति स्म अस्माकं धर्मशास्त्रग्रन्थाः जानन्ति भवन्तः यदि कोऽपि अनपत्यः पुरुषो भवति तर्हि सरसः तटे एकं वृक्षमारोपयति चेत् पुंनाम्न